ज्ञानम् कथम् नाशयति पापम् इति स दृष्टान्तम् उच्यते यथैधांसि समिद्धो अग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा यथा एधांसि काष्ठानि समिद्धः सम्यक् इद्धो दीप्तः अग्निः भस्मसात् भस्मीभावम् कुरुते अर्जुन ज्ञानम् एव अग्निः ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा निर्बीजीकरोति इत्यर्थः न हि साक्षादेव ज्ञानाग्निः कर्माणि इन्धनवत् भस्मीकर्तुम् शक्नोति तस्मात् सम्यग्दर्शनम् సర్వకర్మణాం నిర్బీజత్వే కారణం ఇది అభిప్రాయ సామర్థ్యాద్యేన కర్మణ శరీరం ఆరబ్ధం తత్ ప్రవృత్తఫలత్వాత్ ఉపభోగేన ఏవ క్షీయతే అతో యాని అప్రవృత్తఫలాని జ్ఞానోత్పత్తే ప్రాకృతాని జ్ఞానసహభావీని చ అతీతానేకజన్మకృతాని చ తాని ఏవ సర్వాణి భస్మసాత్ కురుతే